ఉంటుంది గింజలు ఉంటాయి కనుక జిన్నాతులారా మానవులారా మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరించగలరు خلق الإنسان من صلصال كالفخار وخلق الجان من مارج من نار فبأي آلاء ربكما تكذبان ఆయన మానవుణ్ణి పెంకు వంటి ఎండిన మురుగుడు మట్టితో సృష్టించాడు జిన్నాతులను అగ్ని జ్వాలలతో పుట్టించాడు కనుక జిన్నాతులారా మానవులారా మీరు మీ ప్రభు శక్తి సామర్థ్యాల ఏ ఏ విచిత్ర కార్యాలను తిరస్కరిస్తారు رب المشرقين ورب المغربين فبأي آلاء ربكما تكذبان రెండు తూర్పు దిక్కులకు రెండు పడమర దిక్కులకు అన్నింటికీ యజమాని ప్రభువు ఆయనే కనుక జిన్నాతులారా మానవులారా మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ ప్రతిభా విశేషాలను తిరస్కరిస్తారు مرج البحرين يلتقيان بينهما برزخ لا يبغيان فبأي آلاء ربكما تكذبان يخرج منهما اللؤلؤ والمرجان فبأي آلاء ربكما تكذبان రెండు సముద్రాలు ఒకదానితో ఒకటి కలిసిపోయేటందుకు ఆయన వాటిని వదిలిపెట్టాడు అయినా వాటి మధ్య ఒక తెర అడ్డంగా ఉన్నది అవి దానిని అతిక్రమించవు కనుక జిన్నాతులారా మానవులారా మీరు మీ ప్రభు శక్తియుక్తుల ఏ ఏ మహిమలను తిరస్కరిస్తారు ఈ సముద్రాలలో ముత్యాలు పగడాలు లభిస్తాయి కనుక జిన్నాతులారా మానవులారా మీరు మీ ప్రభు ప్రజ్ఞా పాఠవాల ఏ ఏ ఘనకార్యాలను తిరస్కరిస్తారు وله الجوار المنشآت في البحر كالأعلام فبأي آلاء ربكما تكذبان సముద్రంలో కొండల వలె నిలబడి ఉన్న ఎత్తైన ఈ ఓడలు ఆయనవే కాబట్టి జిన్నాతులారా మానవులారా మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ ఉపకారాలను తిరస్కరించగలరు كل من عليها فان ويبقى وجه ربك ذو الجلال والإكرام فبأي آلاء ربكما تكذبان يسأله من في السماوات والأرض كل يوم هو في شأن فبأي آلاء ربكما تكذبان ఈ పుడమిపై ఉన్న ప్రతి వస్తువు నాశనమైపోయేది కేవలం మహోన్నతుడు మహోపకారి అయిన నీ ప్రభువు మాత్రమే మిగిలి ఉండేవాడు కనుక జిన్నాతులారా మానవులారా మీరు మీ ప్రభువు ప్రజ్ఞాపాఠవాల ఏ ఏ ఘనకార్యాలను తిరస్కరిస్తారు భూమి మీద ఆకాశాలలోనూ ఉన్న సమస్తము తమ అవసరాలు తీరే నిమిత్తం ఆయననే అర్థిస్తున్నాయి ప్రతి క్షణం ఆయన ఒక వినూత్న వైభవంతో వెలుగుతూ ఉంటాడు కాబట్టి ఇన్నాతులారా మానవులారా మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ ప్రశంసనీయ లక్షణాలను తిరస్కరిస్తారు سنفرغ لكم أيها الثقلان فبأي آلاء ربكما تكذبان يا معشر الجن والإنس إن استطعتم أن تنفذوا من أقطار السماوات والأرض فانفذوا لا تنفذون إلا بسلطان فبأي آلاء ربكما تكذبان يرسل عليكما شواظ من نار ونحاس فلا تنتصران فبأي آلاء ربكما تكذبان భూమికి భారమైన వారలారా అతి త్వరలోనే మేము తీరిక చేసుకుని మీ లెక్క తీసుకుంటాము అప్పుడు చూసుకుందాము మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ ఉపకారాలను నిరాకరిస్తారో జిన్నాతుల మానవుల వర్గీయులారా మీరు గనక భూమ్యాకాశాల సరిహద్దుల నుండి బయటపడి పారిపోగలిగితే పారిపోయి చూడండి మీరు అలా పారిపోలేరు దానికోసం ఎంతో శక్తి కావలసి ఉంటుంది మీ ప్రభు యొక్క ఏ ఏ శక్తి సామర్థ్యాలను నిరాకరిస్తారు మీరొకవేళ పారిపోవటానికి ప్రయత్నం చేసినట్లయితే మీ పైకి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 ఉంటాయి మీ ప్రభువు యొక్క ఏ ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు فبأي آلاء ربكما تكذبان لم يطمثهن إنس قبلهم ولا جان فبأي آلاء ربكما تكذبان متكئين على رفرف خضر وعبقري حسان فبأي آلاء ربكما تكذبان ఈ మహాభాగ్యాల మధ్య శీలవతులు సౌందర్యవతులు అయిన భార్యలు ఉంటారు మీ ప్రభువు యొక్క ఏ ఏ బహుమానాలను మీరు నిరాకరించగలరు గుడారాలలో సురక్షితంగా ఉంచబడిన సుందరీమణులు ఉంటారు మీ ప్రభువు యొక్క ఏ ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు ఈ స్వర్గవాసులకు పూర్వం ఎన్నడూ ఏ మానవుడు కాని ఏ జిన్నాతు కాని వారిని స్పృశించి ఉండలేదు మీ ప్రభువు యొక్క ఏ ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు ఆ స్వర్గవాసులు ఆకుపచ్చని తివాచీలపై అందమైన విలువైన పరుపులపై దిన్లకు ఆనుకుని ఆసీనులై ఉంటారు మీ ప్రభువు యొక్క ఏ ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు تبارك اسم ربك ذي الجلال والإكرام మహామహిమాన్వితుడు దయామయుడు అయిన నీ ప్రభువు పేరు ఎంతో శుభకరమైనది